ఈ మంత్రంలో కొన్ని మౌలికమైన అంశాలు విచారణకు చేపట్టబడుతున్నాయి సాధారణంగా జనులు పుణ్యలోకములను కోరుకుంటూ ఉంటారు కాశీ వెళ్తారు తీర్థయాత్రలు చేస్తారు దేనికోసము అంటే దాన ధర్మాలు చేస్తారు దేనికోసము అంటే స్వర్గానికి పోవడానికి అయితే ఉంటుంది పూర్వం వాళ్ళు స్వర్గం అనేవాడు కాలక్రమంలో స్వర్గం అనే మాట వెనక్కిపోయి వైకుంఠం అనే మాట వచ్చింది ఈ స్వర్గం మన వాళ్ళు స్వర్గం అంటారు వైకుంఠం అంటారు వైకుంఠము కైలాసము వచ్చాయి స్వర్గం అనే పేరు స్వర్గం అనాలంటే వాడు వైదికుడు అయి ఉండాలి వైదికుడు స్వర్గం అంటాడు పౌరాణికుడు వైకుంఠం అంటాడు కైలాసం అంటాడు ఈ మధ్య కాలంలో మళ్ళీ శాక్తేయులు కొంతమంది వచ్చి సుధాలోకము ఉమాలోకము అంటే ఉన్నదే కృష్ణా కాన్షియస్నెస్ వాళ్ళు వచ్చి గోలోకము వీళ్ళందరూ టూరిజం కొంచెం సమయ అలా టూరిజం ప్రమోషన్ కొంతమంది దుబాయ్ టూరిజం కొంతమంది మలేషియా టూరిజం ఆ రకంగా ఇది ఇది ఆ రకం టూరిజం ఇకపోతే వెస్ట్ కి పోతే హెవెన్ అంటారు క్రిస్టియన్స్ ప్యారడైజ్ అంటారు ముస్లిమ్స్ అందరూ ఏదో లోకానికి వెళ్లే హడావిడిలో కనపడతారు కర్మలు చేసి వాళ్ళు లోకాలని పొందుతారు పుణ్యలోకాలు పొందుతుంది ఏ కర్మలు చేయాలి వాళ్ళ ఆశ్రమాన్ని పట్టుకుంటుంది ఆశ్రమ ధర్మము అంటే కర్మలేవి కాబట్టి ఆశ్రమ ధర్మాన్ని అనుష్ఠించి వాళ్ళు ఆ మూడు ఆశ్రమాలను చెప్పారు ఇక్కడ వాళ్ళకే కర్మలు ఉంటాయి వాళ్ళు ఆ కర్మల యొక్క ప్రభావం చేత పుణ్యాన్ని సంపాదించుకుని లోకాన్ని పొందుతారు ఇంకొకటి మిగిలిపోయి ఉంటాడు ఇది లోకంలో ఇది అసలు ఆలోచనే ఉండదు మోక్షము అనేది ఈ కొద్ది మందికి మాత్రమే ఈ పురుషార్థముపై శ్రద్ధ ఉంటుంది కాబట్టి ఆ పుణ్యలోకములు వెర్సెస్ మోక్షము ఆ పుణ్యలోకములకు నిమిత్తము కర్మ హేతు వాటి కర్మ ద్వారా మీరు పుణ్యలోకాన్ని పొందాలి ఉపాసన కూడా దాంట్లోనే చేస్తుంది ఉపాసన కూడా క్రియ మనసి క్రియ నిజానికి ఉపాసకులు అనేవాళ్ళు చేసే కర్మ కర్మ కర్మ కర్ములు చేసే కర్మతో నిజమించు సమానంగా ఉంటుంది వాళ్ళు ఉంటే మాట వరుసకు ఉపాసకులు అనేవంటారు ఏదో కొద్ది గొప్ప ఉపాసన ఉంటుంది అని వాళ్ళు చాలా కర్మ చేస్తారు తంతు తంతు తంత్రము ప్రకృతి తంతు వికృతి చాలా ఉంటుంది తంత్రం కొంతమంది తాంత్రిక పేరే పెట్టేసుకుంటారు మేము తాంత్రికులము అని పేరు పెట్టుకుంటాం కొంతమంది మేము తాంత్రికులు అని పేరు పెట్టించుకోవడానికి భయపడతారు ఎందుకంటే ఒకప్పుడు తాంత్రికులు అనే పేరు అది కొంచెం డేంజర్లే పల్లెటూళ్ళలో ఒకటి కొట్టినా కొడతారు వీటి తాంత్రికుడు చాలా డేంజర్ కానీ కొంతమంది మేము తాంత్రికులు ఉండడం టీవీలకు వచ్చి టీవీలో ఇవ్వచ్చింది నేను చూశాను తంత్రము తంత్ర పదము అనేదో పేరుతో ఒక ఆయన వచ్చి తలగడబడి సో ఈ విధంగా తాంత్రికులు వాళ్ళు కూడా కర్మ గండిగా చేస్తారు మొత్తానికి ఉపాసన కర్మ అదంతా ఒక యూనిట్ మూడు ఆశ్రమాల్లో ఉంటుంది శాస్త్రీయంగా ఉన్న సందర్భం ఇది ఆధునిక కాలంలో చాలా అశాస్త్రీయమైన పోకడలు మనకి కనపడతాయి మొత్తానికి శాస్త్రీయమైన కర్మ ఉపాసనలు ఒక ఎత్తు జ్ఞానము ఇంకొక ఎత్తు ధర్మార్థ కామంలో ఒక ఎత్తు మోక్షము మరి ఒక ఎత్తు బ్రహ్మ సంస్థ బ్రహ్మనిష్ఠుడు అంటే బ్రహ్మజ్ఞానమును పొందినవాడు వీడు పుణ్యలోకాన్ని పొందడు అమృతత్వమును పొందడు మృత్యోన్మ అమృతం గమయ ఆ కేటగిరీలో పడుతుంది కాబట్టి ఈ విచారము చాలా ప్రధానమైనది కర్మ వర్సెస్ జ్ఞానము అటువంటి విచారం పుణ్యలోకములు వెళ్తే మోక్షము అనే విచారం దాంట్లో కర్మలు చేయటప్పుడు బ్రహ్మనిష్ఠుడికి కర్మ ఉండదు ఎందుకని కర్మ నిమిత్తం లేదు కర్మ ఉండాలంటే నిమిత్తం ఉండాలి నిమిత్తం ఏమిటి భేద ప్రత్యయం మీకు ఆ మాటలు పాటికి మీకు బుద్ధికి వచ్చి ఉండాలి భేద ప్రత్యయం ప్రత్యయం అంటే బుద్ధి దృష్టి మీకు ఆ భేద దృష్టి ఉండాలి మీరు కర్మ చేసే వాళ్ళని చూడండి వాళ్ళలో భేద దృష్టి ఎంత దేవి ఉంటుందో ఎప్పుడైనా మీరు చూస్తే తెలుస్తుంది అంతా భేద దృష్టి సో కర్మ చేసే వాళ్ళ యొక్క భేద దృష్టి మనం ఊహ కూడా చేయలేకపోతాం అనమాట మొత్తానికి ఆ భేద దృష్టి ఉన్నంత వరకు కర్మ నడుస్తూ ఉంటుంది భేద దృష్టి ఆవశ్యకము కర్మకి భేద దృష్టి లేని వాడికి ఇంకా కర్మ ఏమిటి అని ఇక్కడ సిద్ధాంతము దానిపై అభ్యంతరం ఏమిటంటే కర్మ చేయవలసినదే నీకు భేద దృష్టి ఉంది అభేద దృష్టి ఇలాంటివే మాటలు మాట్లాడద్దు కర్మ చేయవలసినదే ఎందుకంటే నీకు కర్మ బలం మీద శ్రద్ధ లేకుండా కూడా చేయాల్సిందే ఎందుకని చేయకపోతే ప్రత్యవాయువు కలుగును కనుక ఇహాపి అంటే అగ్నిహోత్రాది విషయపి అక్కడనే ప్రత్యవాయ భయం ప్రవర్తకం చేయకపోతే ప్రత్యవాయం వస్తుందనే భయం అవుతుంది ఆ భయంతో కర్మను చేస్తాడు చూడండి కర్మను విధిని బట్టి కర్మలు చేయడం ఒకటి చేయకపోతే భయము ఏమవుతుందో అనే భయంతో కర్మలు చేయడం ఇంకొకటి వేదం చెప్పింది ఈ కర్మలు చేయమని కాబట్టి ఇది కర్తవ్యము మనం చెయ్యాలి అని అదొక పరిస్థితి ఇది అది కూడా కలిగింది చేయకపోతే భయము అని కాబట్టి అలా చెప్పారు మీరు చేయకపోతే మీకు అంటూ పోతాయి పాపం వచ్చేస్తుంది పాపం వస్తే నేను నరకానికి పోతాను నరకానికి వెళ్ళలేకపోయినా పర్వాలేదు కానీ నరకానికి పోకూడదు కదా కాబట్టి చేయాల్సిందే ఇది చేతనా ఎందుకంటే భేద ప్రత్యయమత అధికరత్వ భేద ప్రత్యయవాన్ అనుపమర్పిత భేద బుద్ధి విద్య అంటే విద్య అనుపమర్పిత భేద బుద్ధి సహా కర్మణ్యధికృత ఇది అవయవ యో హి అధికృత కర్మని తస్య సదాకరణ కృత్యవాద నివృత్తాధికారస్య గృహస్థస్యవ బ్రహ్మచారిలో విశేష ధర్మాననుష్ఠానే అంతవరకు వచ్చాము ఏమంతరి సర్వ శ్వాసవస్థ ఉత్పన్నైకత్వ ప్రత్యయం పరిమిరానికి చేత్ నా మరి ఇంకొకటి ఇంట్లోనే ఉండి సన్యాసిగా ఉండొచ్చు కదా కొంతమంది ఇలా ఉంటారు నాకు కొంచెం చిత్రమైన అనుభవం కలుగుతూ ఉంటుంది ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు సన్యాసం మీరు ఇవ్వాలి అని నా దగ్గరికి వచ్చారు స్వామి సిద్ధానంద గారు చెప్పారు కూడా మీ దగ్గరికి ఆయన వస్తారు అయ్యా సన్యాసం ఇవ్వమని కోరడానికి వస్తారు నువ్వు ఆలోచించు అని చెప్పారు సరే ఆయన వచ్చారు అయ్యా రెండు దయచేయండి అని కుర్చీ చూపించాను ఒక కుర్చీ కాదు రెండు కుర్చీలు ఎందుకని ఆయన ఆయన భార్య కూడా వచ్చారు ఇద్దరు కలిసి వచ్చారు దండాలు పెట్టిన తర్వాత బాగున్నారా బాగున్నాం చెప్పండి ఏంటి విషయం అంటే నేను సన్యాసం తీసుకుందాం అనుకుంటున్నాను అంటే నేను మీతో తర్వాత మాట్లాడతాను ఎలాగో ఇప్పుడే మాట్లాడండి ఇప్పుడు ఇంకా మాట్లాడక్కర్లేదు మీరు చెప్పారు కదా నేను ఆలోచించిన తర్వాత మాట్లాడుతున్నాను నేను కాబట్టి అలా ఉంటారు అర్థమైంది కదా అంటే ఏమిటి మేము కలిసే ఉంటాము సన్యాసం తీసుకుంటాము ఇంట్లోనే ఉంది సన్యాసం తీసుకుంటాము ఎందుకు ఈ సన్యాసం ఎందుకంటే సన్యాసం వల్ల మోక్షం ఈ ఈ దృష్టి బాగా ఎవరో పెట్టారు బుద్ధిలో కషాయం కట్టుకుని సన్యాసం తీసుకుని కషాయం కట్టుకుంటే కానీ చదువుకున్న వేదాంతానికి పరిణతి ఉండదు కాబట్టి ఇప్పుడు ఏమైపోయిందో తెలిసిన లోకంలో నేను నిత్యం చూస్తూ ఉన్నాను ఆ సందర్భాన్ని ఇలా వచ్చేది ఇక్కడ ఒక సీట్లు రెండు సీట్లు ఖాళీ ఉన్నాయి నిత్యం నేను చూస్తున్న సందర్భం నిత్యం అంటే నాకు తగ్గుతూ ఉంటాయి ఇటువంటి కేసులు వాళ్ళకి ఏంటంటే వేదాంతం మేము శ్రవణం చేశాము ఇది చాలా చిత్రమైన పరిస్థితి మేము వేదాంతం శ్రవణం చేశాము చేస్తున్నాము శ్రవణం ఎవరి దగ్గర చేశారు ఉన్న వాళ్ళలో పెద్దవాళ్ళ దగ్గర చేశాము ఈ కుర్ర కుంకల దగ్గర ఎందుకు పెద్దవాళ్ళ దగ్గరే చేశాము చిన్నయానంద గారి దగ్గర చేశాము దయానంద గారి దగ్గర చేశాము ఇంక ఈ కుర్రాల దగ్గర చేస్తే అంత చేయకపోతే ఎంత నలభై ఏళ్ళు చేశాము ఇంకో రెండు మూడు నెలలు చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి నలభై ఏళ్ళు చేసిన తర్వాత ఓకే అయితే మీరు ఇప్పుడు బ్రహ్మవిష్ణులు అయిపోవాలి మోక్షం వచ్చేయాలి రాలేదు కారణం ఏమై ఉంటుంది సన్యాసం తీసుకుని కాషాయం కట్టకపోవడమే కారణము చిన్మయానంద గారు కానీ దయానంద గారు కానీ ఉన్నట్లయితే నిన్ను అడిగి ఉండేవాళ్ళని కాదు వాళ్ళు లేరు కాబట్టి నేను అడుగుతున్నాము నువ్వు ఇస్తావా నేను ఇవ్వను ఈ థాట్ ప్రాసెస్ మీరు చూసారైతే ఇది ఇది నేను I discovered it in last two years ఇలాంటిది కూడా ఉంటుందని నా కొత్త సంగతి ఇంతకుముందు నేను గమనించలేదు నేను కొంచెం హార్స్ బ్లింకర్స్ అంటారు అలా పోతూ ఉంటాను ఇది గమనించలేదు ఈ మధ్యన గమనించాను చాలా పెట్టుకోవచ్చు కదా అంటే దాని మీద ఇది పేరు నా స్వస్వామిత్వ భేద బుద్ధి అని అనేకుడే దేవుడు సరే బ్రోష్టుగా ఉన్న బ్రోష్టుగా ఉన్నాడు నో శరిన సంకేషో బ్రోష్టుగా బ్రోహోనలోకి పోయినా లేక బ్రోష్టుగా ఉండిపోయినా ఇట్లాగా ముండికి వచ్చేస్తోంటుంది పేచి రే ఓపిక పట్ట ఆలో ఉంటుంది ఓకే ఉండిపోయినా నీలో భేద బుద్ధి ఉండ పోయినా ఉంది భేద బుద్ధి అని ముస్తే ఏమిటి మాకు భేదబుద్ధి ఏముందంటే స్వ స్వామిత్వ భేదబుద్ధి అని వస్తే మేము గృహస్థులము మేము బ్రహ్మనిష్ఠులుగా ఉంటాము మాకు మోక్షము అని అంటున్నావు మేము బ్రహ్మనిష్ఠులుగా ఉంటాము అనడానికి ఉన్నారు మేము గృహస్థులము అన్నారు కదా గృహస్థులు అంటే అర్థం ఏంటి ఈ ఇల్లు మాది ఇంటికి నేను ప్రభువును స్వామి భేదబుద్ధే కదా అది ఈ అమ్మాయి ఈ యువతి ఈ లేడీ నా భార్య అది నేను భర్తను అది స్వ స్వామిత్వ ఆ రకంగానే పరిగణిస్తారు వీడు నా కొడుకు నేను తండ్రిని అని ఈ రకంగా వస్తువుల ఎడల ఇది ఇది నా మనీ ఇది నా ధనము ఇది నా బంగారము ఇది నా ఉంగరము అని ఈ రకంగా వస్తువుల ఎడల ఇది నాది అనేటువంటి భేద బుద్ధి వ్యక్తుల ఎడల బంధుత్వానికి సంబంధించినటువంటి బుద్ధి పెట్టుకుంటే భేద బుద్ధి దృఢంగా ఉన్నట్లే అయినది అటువంటి భేద బుద్ధి తొలగిపోకుండా మీరు బ్రహ్మనిష్ఠులు అయిపోయి మాకు మోక్షం వచ్చేస్తుంది అని చెప్పడానికి అవకాశం లేదు కర్మార్థత్వాచ ఇతరాశ్రమాణం శంకరులు ఒక ఒక మౌలికమైన స్టేట్మెంట్ ఒకటి చేస్తున్నారు ఏమిటంటే చూడండి బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ అనే ఆశ్రమాలు ఇవి కర్మ కొరకు ఉద్దేశించుకుంటాయి నువ్వు ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆశ్రమంలో కర్మ కొరకు ఉద్దేశించాలి మీరు కర్మను విడిచిపెట్టాలన్నట్లయితే ఆశ్రమాల్లో ఉండి విడిచిపెట్టడానికి వీలు ఉండదు కాబట్టి భేదబుద్ధితోటే కొనసాగాల్సి ఉంటుంది కర్మ చేయాలంటే భేదబుద్ధి ఉండాలి కదా ఇతరాశ్రమానం ఒక సన్యాసాశ్రమాన్ని మినహాయిస్తే మిగిలిన ఆశ్రమాలన్నిటికీ కర్మార్థత్వా కర్మ కొరకు ఉద్దేశించబడినది గనుక అసకర్మ కర్మ ఈ మూడు ఆశ్రమములు కర్మ కొరకు ఉద్దేశింపబడినవి అని శృతి కూడా చెప్తాం శృతి ఏమని చెప్పిందంటే అథ కర్మ అది బ్రహ్మచారి చదువు అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు వివాహం చేసుకోవాలి వివాహం చేసుకోవడానికి ముందే శ్వాస కర్మ కుర్వీయా అని అనుకుంటాడు నేను ఇప్పుడు కర్మను చేస్తాను అని అనుకుంటాడు ఇక్కడ ఏం రాశానో చూస్తున్నాను కర్మ గురువీయ తీసుకుంటే అది అది ఆ శృతి మొత్తం అర్థం రాశాను నేను తెలుగులో మీకు సంస్కృతంలో చిన్న మొక్క ఉంది ఆ చిన్న మొక్కను బట్టి అక్కడ చెప్తున్న పాయింట్ ఏమిటో మనకి రాదు మొత్తం వాక్యం యొక్క అర్థాన్ని నేను రాశాను ఆ మొత్తం వాక్యం యొక్క అర్థం ఏంటంటే నేను వివాహం చేసుకుని భార్యతో కూడిన వాడవై భార్య తర్వాత సంతానం కూడా కలుగుతుంది సో నేను భార్యాపిల్లలతో కూడి కర్మలను చేస్తాను అని వీడు గృహస్థాశ్రమంలో ప్రవేశించాడు అలాగా అలా ప్రవేశించాడు కాబట్టి గృహస్థాశ్రమంలో ప్రవేశించాడు అంటే అర్థం ఏంటి కర్మ చేయటం కోసం ప్రవేశించాడు కదా కాబట్టి కర్మ చేయడం కోసం నేను గృహస్థాశ్రమంలోకి వచ్చాను అని ఒకవైపు చెప్తూ ఇంకోవైపు నేను గృహస్థుడుగా ఉండగానే బ్రహ్మనిష్ఠుడు అయిపోయాను నాకు మోక్షం వచ్చేస్తుంది అని ఇంకోవైపు చెప్తూ ఈమె నా భార్య వీడు నా కొడుకు ఇది నా ఇల్లు అంటూ మేరునికి వీరు గీతని కలిపోడా అంత కళాకళలనే చేసి చస్తాలైతే లోకు పూడవచ్చు పూకండి ఆమెతే మేయచ్చ నిత్యతని ఆసి యోగక్వే తీనకాంక్షతి కో ఆస్తితో చస్తే సంపద్ అప్పుడు లేదికనేన గ్రహోష్కుడాను అనే మాట అంటున్నాడు అప్పుడు మేరా త్యాశ్యశమే అవుతాది త్యాశ్యశ్య బదా బలశోకు కోలు పట్టబొర్ట ఈ చెట్లులకి పెకిగనే ఉందునే మనం ముందుకు వెళ్తే అన్ని నిష్కర్షలు వస్తాయి ఈ మొత్తం చర్చ అంతా కూడా కర్మ వర్సెస్ జ్ఞానం మీద చర్చ అసలే సన్యాసం యొక్క స్పిరిట్ ఏమిటి అనేది కూడా దీని నుంచి మనకు బయటకు వస్తుంది తస్మాత్ స్వస్వామిత్వాభావాత్ భిక్షురేక ఏవ పరివ్రాట్ గ్రహస్థాది ఇంట్లోనే కూర్చుంటాను నా ఈమె నా భార్య వీళ్ళు నా పిల్లలు ఇది నా బ్యాంక్ అకౌంట్ నేను ఇంట్లోనే కూర్చుంటాను అని నేను ఒకవైపు చెప్తూనే ఇంకొక వైపు నేను పరివిరాజకుడుగా కూడా ఉంటాను ఇంట్లోనే ఉండి పరివిరాజకుడుగా ఉంటాను అని చెప్పడం సంభవము కాదు మరైతే పరివిరాజకుడు ఎవడు కొంప గోడు వదిలిపెట్టి భిక్ష భిక్షమెత్తుకు తిరిగేవాడే కలుగుతాడు మరి కాషాయం మరి అదంతా అవసరం నా గృహస్థాది నేను గృహస్థుడను ఇది నా రేషన్ కార్డు ఇది నా ఆధార్ కార్డు ఇది నా భార్య వీడు నా కొడుకు వీడు నా మనవడు తర్వాత ఇది నా ఇల్లు నేనేమో బ్రహ్మవిష్ణుడను సన్యాసి ఇలా కుదురుతుంది అన్ని కుదరం కాబట్టి నేను ముందే మనం చేశాను మీరు ఎప్పుడే కంగారు ఏం పడకండి వేదాంతం బాగా శ్రవణం చేశారు ఓపిక పెడుతుంటే అన్ని ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి అక్కడ పాయింట్ ఉందా లేదా అంత మాత్రమే చూసుకోవాలి ఓకే ఇది మొత్తం అయ్యేప్పటికీ ఇప్పుడు సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళ నెత్తినేమి ఇది కిరీటం పెట్టదు దీంట్లో చాలా ఇబ్బందులు ఉంటాయని నేను అనుకుంటున్నాను ఎప్పుడో చూసింది ఈ మధ్య నేను చూడలేదు కాబట్టి మనం చూస్తుంటే మనకి అన్ని విషయాలు తెలుస్తాయి తర్వాత ఒక మళ్ళీ పూర్వపక్షం ఏకత్వ ప్రత్యయ విధి జనితేన ప్రత్యయన విధి నిమిత్త భేద ప్రత్యయస్యమర్దితత్వాత్ యమనియమాద్యనుపత్తి నా ఇంతవరకు గృహస్థుడుగా ఉంటూనే సన్యాసి కూడా కావచ్చు అని పూర్వపక్ష ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నం విఫలమైనది దాన్ని ఒప్పుకోలేదు నా గృహస్థ ఇప్పుడు నువ్వు ఇప్పుడు సన్యాసాశ్రమం మీద దండయాత్ర అంటే మీమాంసకులు అలాగే ఉంటారు మీమాంసకులు గృహస్థుగా ఉంటూనే సన్యాసము ఇంకా వేరే సన్యాసాశ్రమం అక్కర్లేదు అని వాళ్ళు సన్యాసాశ్రమాన్ని తిరస్కరించే ప్రయత్నం చేస్తారు పైన చర్చ అదే ఇప్పుడు ప్రత్యవాయం ఉంది కాబట్టి కర్మల్ని వీలు పెట్టకూడదు కాబట్టి సన్యాసాశ్రమం పనికిరాదు కాదని మరి సన్యాసం చెప్పారు కదా అంటే ఇంట్లోనే ఉండేది ఉంటూనే సన్యాసం తప్ప కర్మల్ని చేసుకుంటూనే సన్యాసం ఇంట్లోనే ఉంటూనే సన్యాసం తప్ప అన్ని వదిలిపెట్టి సన్యాసం ఏమీ లేదు అంటే అలా కుదరదు ఉంది అంత అవుతుంది చూశారు కదా సరే అయితే ఇప్పుడు సన్యాసాశ్రమం మీద దండయాత్ర నువ్వేమంటున్నావు సన్యాసాశ్రమంలో ఉన్నవాడికి భేద ప్రత్యయము ఉపమర్జితమై ఉండు ఈ భాష మీకు అర్థం భేద ప్రత్యయము అన్న భేద బుద్ధి భేద దృష్టి ఉపమర్జితము అంటే కంట్లో కలికానికి కూడా లేకుండా తీసివేయుట వాడు సన్యాసం ఉంటాడు వాడికి భేద బుద్ధి సుఖరాము ఉండదు అది టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ ఈ టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ మన సన్యాసంలో ఉన్నారా మరి సో ఆయన ఒక పీఠాధిపతి ఉన్నారు ఆయన మాట్లాడితే కులం వర్ణం వర్గం అదే మాట్లాడతారు ఇంకేమీ మాట్లాడారు సన్యాసి ఆయన దృష్టి అంటారు బుద్ధి చూడండి సరే అంటే digression come back to the point ఇప్పుడు మనం సన్యా గృహస్థికి సన్యాసికి తేడా ఏం చూసాం మనం గృహస్థ అంటే బుద్ధి కలిగి ఉంటాడు సన్యాసికి బుద్ధి ఉండదు అని కదా మనం చెప్పింది భేద బుద్ధి ఎలా ఎందుకు లేదు అంటే ఉపవర్తితమైపోయింది ఏ విధంగా ఉపవర్తితమైనది అంటే ఏకత్వ ప్రత్యయ విధి జనితైన ప్రత్యయన ఉపవర్తితత్వాన్ని ఈ భేద బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది వీడికి విధి నుంచే వచ్చింది విధి నుంచే వచ్చింది ఈ కోరుకున్నట్లయితే ఈ కర్మ చేసుకో అని అలాంటి విధి ఉన్నది ఆ విధిని బట్టి వీడికి భేద బుద్ధి వచ్చింది కర్త లేరు కారకము లేరు ఫలము లేరు అని భేద బుద్ధి వచ్చింది కానీ ఇంతట్లోకి ఉపనిషత్తు మళ్ళీ ప్రవేశించి ఈ భేదము కల్పితము ఏకత్వమే సత్యము అని చెప్పింది ఏకత్వ ప్రత్యయ విధి దాన్ని బోధించే వాక్యం దాని నుంచి వీడికి జ్ఞానం కలిగింది అంతా పరమాత్మయే పరమాత్మ తప్ప ఇతరం ఏదీ లేదు ఈ భేద బుద్ధి కల్పితము అని శాస్త్రం చెప్పింది ఉపనిషత్తు చెప్పింది కర్మకాండలో చెప్పిన విధిని బట్టి భేద బుద్ధి పెట్టుకున్నాడు ఉపనిషత్తు చెప్పినటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి ఆ భేద బుద్ధి తొలగిపోయింది కాబట్టి ఇప్పుడు సన్యాసికి బుద్ధి లేదు కాబట్టి కర్మ సంబంధం లేదు అది కదా నువ్వు అంటున్నావు సరే నువ్వు చెప్పింది బాగానే ఉంది మరి సన్యాసులకి యమ నియమాలు ఉన్నాయే యమ నియమాలని సన్యాసులకు విధించారు యమములు అంటే అహింస సత్య ఇత్యాది గృహస్థులకి అహింస విధించడం కూడా గృహస్థులకి హింస ఉంటుంది ఇప్పుడు గృహస్థ వ్యవసాయదారు భూమి దున్నాలి దాంట్లో పంటలు పండించాలి తర్వాత పక్షులు వచ్చా పంటలు తినేయకుండా రాజేసి పక్షుల్ని తోలేస్తూ ఉండాలి అక్కడ ఏదో మంచి పెట్టుకుని ఇలా ఇలా తోలేస్తూ ఉండాలి ఆ రాయి తగిలి పక్షి తగిలి దెబ్బ తగిలి దానికి ఏదైనా హింస కలిగినా కూడా కలగచ్చు తర్వాత అంటి మొదలైన వాటిని నరికేసి అప్పుడు జల తెచ్చుకోవాలి మరి ఇలాగంటే ఇవన్నీ గృహస్థులు చేయాలి ఒకప్పుడు గృహస్థులు వైదికులైతే ఎన్ని ఏడాదులు చేసినప్పుడు దాంట్లో కూడా ఎంతో కొంత హింస ఉంటుంది కాబట్టి గృహస్థులకి పంచ పంచశూనములు అని అన్నారు ఐదు పాపములు వస్తాయి హింసను బట్టి వస్తాయి కాబట్టి గృహస్థులకి అహింసను విధించలేదు శాస్త్రీయమైన హింసకి గృహస్థులకి పర్మిషన్ ఇచ్చారు అహింసను సన్యాసులకు విధించారు అంటే అది యమ యమంలో మొదటిది అహింస కాబట్టి వీళ్ళు సన్యాస అహింసను పాటించాలి అహింస అంటే మన భేద బుద్ధిని బట్టే ఉంటుంది అహింస భేద బుద్ధి లేకపోతే ఉంటుంది అలాగే ఇతరులు కూడా అహింస సత్య అస్థేయ అపహరి ఇతరుల సొమ్ము మనం తీసుకో తీసుకో అపహరించకూడదు దొంగిలించరాదు మరి భేద బుద్ధిని బట్టే వచ్చింది కదా ఇతరులు ఇతరులు వాళ్ళ సొమ్ము నేను అనే భేద బుద్ధిని బట్టి అస్థేయము అనేటువంటి యమము వచ్చేది అది సన్యాసికి విధింపబడినది కాబట్టి సన్యాసులకు భేద బుద్ధి సుతరాము ఉండదు అని నేను చెప్తున్న మాట పొసగుట లేదు వాళ్ళకు కూడా ఈ భేద బుద్ధి ఉండనే ఉన్నది అనుపపత్తి యమనియమాది అనుపపత్తి అంటే వాళ్ళకి భేద బుద్ధి పూర్తిగా తొలగిపోయినది కనుక యమనియమాదులు ఏవైతే సన్యాసులకు విధించారో అవి పోసగలవు ఎందుకని ఇప్పుడు ఆశ్రమ ధర్మాలను విధించారు గృహస్థాపన అలాగే సన్యాసులకు యమనియమాన్ని విధించారు నువ్వు చెప్తున్న సిద్ధాంతం ప్రకారం గృహస్థు సన్యాసులకు కర్మ సంబంధం ఉండదని నువ్వు అన్నట్లయితే ఎందువల్ల అంటే భేదబుద్ధి లేదు కనుక అని నువ్వు చెప్తున్నావు కనుక అదే కారణం చేత యమనియమాదులు కూడా సన్యాసులకు పోసగలవు కాబట్టి సన్యాసుల కోసం యమనియమములు అని చెప్పినటువంటి వాక్యమునకు విరోధము వచ్చును అని పూర్వపక్షం సన్యాసాశ్రమం మీద ఒక రకమైన దండయాత్ర మీమాంసకుని వైపు నుండి నా అది సరికాదు ఎందుకని ఏకత్వ ప్రత్యయాత్ ప్రత్యావిత ఉపపత్తే నివృత్త్యర్థత్వాత్ ఆకలి వేసినప్పుడు ఏకత్వ ప్రత్యయం నుంచి కిందకి జారుతాడు భోజనం చేసి టైం రాగా ఆ ఏకత్వ బుద్ధి దాని నుంచి కిందకి జాగుతాడు అంటే భేద బుద్ధిలోకి వస్తాడు ఓకే భేద బుద్ధిలోకి వస్తాడు ఆకలి వేసినప్పుడు భేద బుద్ధిలోకి వస్తాడు ఏకత్వ ప్రచయం నుంచి జారిపోతాడు కాబట్టి యమనియమాలు ఆ సందర్భంలో అవి వర్తిస్తాయి అది ఒక సమాధానం ఓకే నెంబర్ టూ నివృత్త్యర్థత్వ యమనియమాదులు ప్రవృత్తిని బోధించేవి కాబట్టి నివృత్తిని బోధించేవి గృహస్థాయి ఆశ్రమముల వాళ్ళకి ప్రవృత్తిని బోధించేటువంటి విధివాక్యములు గలవు అంటే ఈ పని చెయ్యి ఇది చెయ్యి ఇది చెయ్యి ఇది చెయ్యి అలా ఉంటుంది పోరా దానికి భిన్నముగా సన్యాసికి చెప్పినటువంటి యమనియమాలు అవి ప్రవృత్తి పరములు కావు నివృత్తి పరము అవి నివృత్తి కోసం ఉద్దేశింపబడినవి కాబట్టి నివృత్తి కోసం ఉద్దేశింపబడిన యమనీయమాదులను సన్యాసులకు విధించడంతో ఏకత్వ ప్రత్యయం అడ్డొస్తుందనే మాట సరికాదు నివృత్తి కొరకు ఉద్దేశించారు ప్రవృత్తి కొరకు ఉద్దేశించలేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఆ టైంలో సన్యాసి కూడా ఏకత్వ పరిచయం నుంచి ఒక్క పిసర్ కిందకి దాడుతాడు చిన్న ఈగో ఒకటి తయారవుతుంది ఆ ఈగో ఎంతవరకు దాన్ని ఫంక్షనల్ ఈగో అంటారు అంటే అవసరమైనంత అవసరమైనంత మేరకు మాత్రమే ఈగో ట్రాన్స్లేషన్స్ చాలా కష్టం ఫంక్షనల్ ఈగో అని ఉంటుంది ఇంగ్లీష్ లో ఈ ట్రాన్స్లేషన్ ఏమంటే వ్యాపార సహిత అహంకారము అని రాస్తారు అని చాలా బాగా నేను ట్రాన్స్లేట్ చేశాను అనుకుంటాను వాడికి అర్థం కాలేదని మీకు ఆ అహంకార దాన్ని బట్టి వాడికి అర్థం కాలేదు అని తెలుస్తుంది ఇది ఎలాగంటే ఎయిర్ బ్రిడ్జ్ అని ఉంటుంది విమానాశ్రయంలో ఎయిర్ బ్రిడ్జ్ అని ఉంటుంది వీడు వాళ్ళు వంతేనా అని దాచిపెడతారు వాయు వంతెన అది వంతెన అది అది ఇది వంతెన ఇది నాట్ ఏ వంతెన వాట్ ఈజ్ వాయువు in that what is the connection with వాయువు కాబట్టి ఏ బ్రిడ్జ్ ఇంగ్లీష్ లో ఉన్న దాన్ని ముక్కకి ముక్క గొప్పన అనువాదం చేస్తే అలా అధ్వానంగా తగలదు నేను వాళ్ళని ఆ జిఎంఆర్ వాళ్ళని అదే మీరు ఆ పదాలను తెలుగులో రాసేప్పుడు ఎవరైనా తెలుసున్న వాళ్ళకి చేయించండి వాయువంతెన అనడానికి వీలు లేదు దానికి ఏదో ఇంకో పేరు పెట్టాలి ఏమని పేరు పెట్టాలి విమానములోనికి తిన్నగా తీసుకుపోయేదారి అని పెట్టు దాని అర్థం అది ఎయిర్ బ్రిడ్జ్కి అర్థం ఏంటంటే వాయువంతన ఏమిటి వాయువంతన అంటే ఏమర్థమైంది తిన్నగా విమానములోనికి దారి అని ఏదో పెట్టి వాయువంతన అని ఏదో పెట్టారు అనువాదం అంత కఠినమైన పని అదే దాన్ని ఇంకోట్లేదు నేను చూశాను ఈ మధ్యన అనువాదాలు ఏవేవో పుస్తకాలు ఎవరెవరో చేస్తూ ఉంటారు అవి సరిగ్గా రాలేదు అనువాదాలు ఇంగ్లీష్ లో చాలా బాగుంటుంది వివేకానంద స్వామి ఇంగ్లీష్ లో చాలా బాగా చెప్పే చెప్తారు దాన్ని చిరంతన ఆనంద స్వామి చక్కటి అనువాదం చేశారు అన్ని అనువాదాలు అదే స్థాయిలో లేవు అలాగే రామతీర్థ చెప్పిన దానిని కేశవతీర్థ గారు చక్కటి అనువాదం చేశారు కానీ అన్ని అనువాదములు ఆ రకంగా లేవు స్వామి ఓంకారం చెప్పిన దాన్ని నేను ఒక అనువాదం చేశాను ధ్యానముడు అనే ధ్యానము కానీ ఓంకారం ఇంకా కొన్ని అనువాదాలు అంతకుముందు చేయబడి ఉన్నాయి అవి వాటి స్థాయి సరిగ్గా లేదు ఆయన చెప్పదలుచుకున్నది తెలుగులో చెప్పాలి అంతేగాని ఆయన చెప్పిన ఇంగ్లీష్ మాటలకి డిక్షనరీ మీనింగ్ తెలుగులో రాయడం కాదు ఇదంతా డైగ్రెషన్ కాబట్టి ఒక్క పిసర్ కిందకి దాటుతాడు ఆ ఫంక్షనల్ ఈగోలోకి వస్తాడు ఈగోలెస్ అవేర్నెస్ నుంచి ఫంక్షనల్ ఈగోలోకి జారుతాడు జారి భిక్షాటన చేస్తాడు అదేవిధంగా అహింస ఇత్యాదుల ఎందుకు కూడా ఆ ఫంక్షనల్ ఈగోలోకి వచ్చి ఈ దేహము ఇంద్రియముల ద్వారా ఇంకొక ప్రాణికి హింస కలుగరాదు అని దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తాడు అంత మాత్రం చేతను అది భేద బుద్ధి అయిపోదు అభేద బుద్ధికి విరోధము కాబోదు సరిపడిందండి ప్రతిషిద్ధ సేవా ప్రాప్తి ఇంకొక అబ్జెక్షన్ అవుతుంది ఏంటంటే సన్యాసులకు విధి నిషేధములు లేవు విధులు లేవు అంటే వాళ్ళకి నువ్వు ఇది చేయాలి అనే రూలు ఏమీ లేదు అని అన్నప్పుడు అయితే వీరు సన్యాసులు యథేచ్ఛగా వారికి నచ్చిన విధంగా లైసెన్షియస్ బిహేవియర్ వాళ్ళకి ఏది నచ్చితే అది చేసేస్తారు ఏది తినాలనిపిస్తే అది తినేస్తారు అనే దృష్టి తప్పు అలా చేయరు సన్యాసులు మాంసం తినేస్తారు ఎందుకని నా మాంసం స్నీయా అనే రూలు అది గృహస్థులకు చెప్పారు సన్యాసులకు చెప్పలేదు కాబట్టి వాళ్ళు మాంసం కూడా తినేయచ్చు అని ఇలాంటి లాజిక్ చాలా తప్పదు కాబట్టి సన్యాసులకు కర్మ సంబంధము భేద బుద్ధి లేదన్నా గనుక వారు ఏది వస్తే అది చేసేయచ్చు అనేటువంటి పరిస్థితి వచ్చి పడును అని మీరు భయపడవద్దు అటువంటి పరిస్థితి కాదు అతిశుద్ధ సేవా ప్రాప్తి నా ఎందుకని ఏకత్వ ప్రత్యయోత్పత్తే సాగేవా ప్రతిషిద్ధత్వా ఈ పాయింట్ మన ఆయన గారు చెప్తూ ఉండేవారు కొంచెం ఆవేశంతో చెప్తూ ఉండేవారు వీడు భేద బుద్ధిలో ఉన్నప్పుడే ప్రతిషిద్ధ సేవ చెయ్యలేదు ఆ భేద బుద్ధిని వదిలించుకుని ఏకత్వ ప్రత్యయంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రతిషిద్ధ సేవ ఎందుకు చేస్తాడు ఇది ఎలాగంటే కళ్ళలో లేనప్పుడే దారి చూసుకుని చక్కగా నడిచి వచ్చాడు కళ్ళజోడు పెట్టుకున్న తర్వాత దారి దారి సరిగ్గా నడవలేక గోతులు ఎందుకు పడతాడు కాబట్టి ఇతను గృహస్థుగా ఉండి లేకపోతే బ్రహ్మచారిగా ఉన్నప్పుడు బుద్ధిలో ఉన్నప్పుడు కూడా తప్పు పని ఎప్పుడు చేసి ఎదుగరు హింస చేసి ఎదుగరు అలాంటి వాడు ఏకత్వ జ్ఞానాన్ని సంపాదించి సన్యాసంలో ఉన్న సన్యాసిగా అయిన తరువాత ఇప్పుడు కొత్తగా ప్రతిష్ట సేవ చేస్తాడని మీరు అనుకోవడము సరికాదు ఆ ప్రశ్న ఉదయించదు ఫ్రీడమ్ అనే మాట వచ్చినప్పుడు నేను చెప్తూ ఉంటాను ఈ రకమైన పరోపక్ష సిద్ధాంత రూపంగా కాకపోయినా మొత్తానికి ఆ ఫ్రీడమ్ అంటే ఏమిటి మీకు ఫ్రీడమ్ వస్తుంది అని నేను అంటా కదా మీరు తత్వాన్ని తెలుసుకుంటే జ్ఞానాతి ముక్తి మీరు తెలుసుకోవడం వల్ల మీకు ఏం లభిస్తుంది ఫ్రీడమ్ వస్తుంది మీకు జ్ఞానం వల్ల మీకు మీకు ఒళ్ళో వచ్చి పడింది ఏమీ ఉండదు కర్మ చేస్తే పుణ్యం వస్తుంది ధ్యానం వల్ల ఏమొస్తుంది ఏమీ రాదు యూ ఎనీథింగ్ అయితే మరి ఏమొస్తుంది ఫ్రీడమ్ వస్తుంది అంటే చాలా మంది అంటారు ఫ్రీడమ్ ఏం చేసుకుంటామండి తినడానికి మనకు వస్తుందా లేకపోతే తాగడానికి మనకు వస్తుందా అని అంటారు మాకు ఫ్రీడమ్ వద్దు అంటారు ఫ్రీడమ్ కావలసిన వాడు ఒకటి ఉంటాడు తినడం మానేసినా పర్లేదు తాగడం మానేసినా పర్లేదు ఫ్రీడమ్ ఉండాలి ఫ్రీడమ్ అది మోక్షం ఫ్రీడమ్ అనగానే ఓ ఫ్రీడమ్ మా ఫ్రీడమ్ అంటే ఏమిటి ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని గట్టిగా అరుస్తాను ఈజ్ దట్ ఫ్రీడమ్ లేకపోతే కేకలేస్తాను ఈజ్ దట్ ఫ్రీడమ్ లేకపోతే బయటికి వెళ్ళి రోడ్డు మీద వెళ్ళి డ్యాన్స్ చేస్తాను ఈజ్ దట్ ఫ్రీడమ్ లేకపోతే ఆ హోటల్కి పోయి ఏరికి వస్తే తినేసి వస్తాను is that freedom no that not talking that is not the freedom that is not freedom that is licential licentious behaviour that is not freedom అది మీరు దేహేంద్రియాలకు బానిసత్వం పైగా అది ఫ్రీడమ్ కాదు ఫ్రీడమ్ అంటే ఏమిటో తెలుసునండి తన లోపలి కి తన లోపల ఉల్లాసంగా ఉండడానికి బాహ్య వస్తువులపై కానీ వ్యక్తులపై కానీ పదా పరిస్థితులపై కానీ ఆధారపడని ఒక నిండుదనము అది క్రీడం అది వస్తుంది అది క్రీడం అంటే కాబట్టి సన్యాసులు ఫ్రీగా ఉన్నారు కదా ఏది పడితే చేస్తారు అన్నది సరికాదు ఒక ఆర్గ్యుమెంట్ వినపడుతూ ఉంటుంది మీరు విన్నారో లేదు ఏమంటే సన్యాసులు ఎలక్షన్ లో పోటీ చేయొచ్చా అని ఎవరో ప్రశ్న వేస్తారు ఈ ప్రశ్న ఎందుకు అడిగారంటారు భేద బుద్ధి ఉంటుంది కదా ఎలక్షన్ లో మామూలుగా గృహస్థులకు ఉండే భేద బుద్ధి అంతా ఒకసారి అంటూ ఉంటుంది ఏదైనా ఎలక్షన్ లో నిలబడినప్పుడు భేద బుద్ధి ఎలా ఉంటుంది చాలా గట్టిగా ఉంటుంది అందులో Indian election Indian democracy is a very messy democracy అంటే ఇండియన్ ఎలక్షన్ లో భేద బుద్ధి చాలా కరడు గట్టి ఉంటుంది మరి సన్యాసులు అటువంటి ఎలక్షన్ లో నిలబడవచ్చునా అని అడిగితే కొంతమంది జబర్దస్తి సమాధానం ఏమని చెప్తారంటే సన్యాసులు ఏదైనా చేయొచ్చండి ఇది నార్త్ ఇండియాలో కూడా ఉంది బహుశా నార్త్ ఇండియా నుంచే సౌత్ ఇండియా వచ్చిందేమో కూడా అక్కడ ఉంది అదే సన్యాసిక పృథివీ కట్టా అంటే అది లైసెన్షియస్ అన్నట్టుగా ఏమి అంటే ప్రతిష్ట ప్రతిషిద్ధ సేవా ప్రాప్తి అన్నట్టుగానే అది ఆర్గ్యుమెంట్ తప్పదు सन्यासी कुछ भी कर सकता है सबको जो सन्यासी रूप में करता है सबको कुछ भी नहीं करता है निम्नलिखित सन्यासाనికి ముందే ప్రతీద్ధ శేవనండి మిడికి పెట్టి భేదబుద్ధిని ఉడికి భేదబుద్ధి నుండి ఉస్తుంది ప్రతీద్ధ శేవన సన్యాసానికి ముందే భేదబుద్ధి ఉన్నప్పుడు కూడా ప్రతీద్ధ శేవనండి తలము తాము రక్షిించుకొని కూర్చున్న శద్ధం ఏకత్వ బుద్ధిని పొంది సన్యసించిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రతిష్ఠిత సేవ చేస్తాడా కాబట్టి ఆర్గ్యుమెంట్ సరికాదు కాదండి వాడెవడో చేశాడు అలాగే ఉండదు ఆర్గ్యుమెంట్ వాడెవడో చేశాడు కదా అని ఆ బేసిస్ మీద మీరు తత్వాన్ని నిర్ధారించారు తత్వ నిరూపణం ఇలా ఉంటుంది